ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ మనం ఎంత ధనవంతులో మనకి ఎవరికి తెలియదు ఆరాధన వర్తమానంలో మనం చూస్తున్నాం ఆయన ధనవంతుడై అయ్యో అందుకే దారిపోతాయి మళ్ళీ ధనవంతులు చేయడానికి మళ్ళీ ఎక్కడ ధనం ఉంది ఎక్కడ ఉంది ఇది బంగారమా ఇల్లా లేకపోతే మన చదువులా ఏది ఇది బంగారము లేదు బట్ట వస్త్రాలా ఎక్కడే ఈ ధనము ఈ ధనము ఆయన ఇచ్చిన ధనము మిక్కిలి గొప్పది అది శాశ్వతమైన జీవము ఈ జీవము సమృద్ధి అయిన జీవము దావిది తన జీవితంలో అనుభవించిన ఆ జీవం ఎలాంటిదంటే నా కిన్ని నిండి ఇరవై మూడు మంది చూడచ్చు ఆ గిన్నె నిండి పొర్లిందట ఆ గిన్నె నిండి పొర్లింది ఎలాంటి గిన్నె నిండి పొర్లింది అది గిన్నెలో ఉండేది నాదే నేను పొర్లింది నాది కాదు పొర్లింది నాది కాదు ఆ విషయంలో దావితో అనుభవించాడు ఆ సమృద్ధి అయిన ఆ జీవాన్ని అనుభవించాడు ఎలాంటి జీవాన్ని అనుభవించాడు తన రాజ్యంని ఎలాంటి రాజ్యంతో పోల్చాడంటే దావిత రాజ్యము యేసు ప్రభు ఆ రాజ్యంతో పోత పోతపడటానికి ఇష్టపడ్డాడు ఎలాంటి రాజ్యము ఆయన తర్వాత ఆయన తనంతరం వచ్చిన రాజులు ఎవరైనా సరే అయ్యా దావిది లాంటి వాడైతే కావిన అన్ని చేశాడు గాని దావిది లాంటి వాడు కాదు అంటే దావిని ఒక కోలమానంగా వాడాడు దేవుడు ఒక కొలతగా వాడాడు ఈ కొలత ఈ కొలతలో ఉన్నారా తక్కిన వాళ్ళందరూ ఉన్నారా లేదా ఈ కొలతలో అని చూపించాడు లేదా ఈ కొలతలో లేదు ఎందుకు ఆ హృదయం వేరే అయ్యా ఆయన హృదయం చూసేవాడు ఆయన ప్రధానమైన రూపం చూసేవాడు కాదు కొత్త సమయంలో ఆరో పదహారో అధ్యాయంలో ఆయన సమయంతో మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే సమయంలో బయట బయట రూపం చూడవాకు జస్సీ కుమార్ను జస్సీ కుమార్ను చూసేటప్పుడు బయట రూపము నువ్వు చూడవాకు నేను చూసేది లోపల ఏడు వచ్చిన పదహారు ఏడు అయితే యహోవా సమయం ఇలా సెలవిచ్చను అతని రూపంలో అతను ఎత్తు లక్ష్య పెట్టకు మనుషులు లక్ష్య పెట్టిన వాటిని యహోవా లక్ష్య పెట్టాడు లక్ష్య పెట్టాడు మనుషులు లక్ష్య పెట్టు వాళ్ళని టోటల్ డిఫరెన్స్ ఆయన ఏం చూస్తాడట హృదయం హృదయం చూసేవాడు ఆయన ఏం చూసాడు హృదయం చూసేవాడుగా ఉన్నాడు ఆయన ఇక్కడ మనం దాన్ని గమనిస్తే ఆ సమృద్ధి జీవము ఎలాంటిది మేములో నుంచి వచ్చేది మన జీవితంలో నుంచి వచ్చేది మన కుటుంబంలో నుంచి వచ్చేది మన సంఘంలో నుంచి వచ్చేది ఒక విషయం కాదండి ఆ జీవము ఒక వ్యక్తిగతమైంది వర్క్ మాత్రమే కాదు కుటుంబ రీతిగా రీతిగా వచ్చేది ఆ సమృద్ధి జీవం ఈ సమృద్ధి జీవం ఎలాంటిదంటే అయ్యా అక్కడ ఉన్నది ఇదిగోండి అక్కడ ఉన్నాయి పదండి అక్కడ పోయి తాగుతాం అయ్యా దాహం దాహం వస్తుంది దాహం వేస్తుందా ఆకలి వేస్తుందా అదిగో అక్కడ ఉందండి ఆ స్థలంలో ఆకలి తీర్చబడుతుంది ఏమండి ఆ కుటుంబంలో ఆరోగ్యం తీర్చబడుతుంది ఏమిటి ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే అదిగోండి ఆకలి ఆయన ఆయన దానం తీర్చేవాడు ఈమె దానం తీర్చేదండి అని ఒక ఏర్పాటు మన జీవితం సమృద్ధి జీవము మన జీవితంలో మనకు మాత్రమే కాదు ఇతరులు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ప్రభు దీవించినప్పుడు ఏం చేసినట్టు దేవుడు పండు అధ్యాయం ఆది కాండ పండు అధ్యాయుడు నేను దీవించి దీవినకరంగా I will bless you and make you a blessing I will make you a blessing నేను నిన్ను దీవెనకరంగా చేస్తాను అది ఇంపార్టెంట్ మనం సాధారణంగా ఈ లోకంలో జరిగేది ఏంటంటే అదే దీవించబడ్డామా ఆ దీవించబడ్డా ఏమండి చాలా చదువు చాలా చదువుకున్నారా చాలా చదువుకున్నారు ఏమంటే చాలా డబ్బు ఉందా చాలా డబ్బు ఉంది ఏమంటే చాలా ఉన్న స్థితిలో ఉన్నారా మంచి ఆరోగ్యం ఉందా మంచి ఆరోగ్యం అంటే దాంతో పోల్చుకొని ఒక మంచి చాలా కాలం జీవించారా చాలా కాలం జీవించారు ఈ రీతిగా ఈ ఆశీర్వాదం అంతవరకు చూస్తారు కానీ ఏమండి ఎంతవరకు ఉపయోగపడ్డారు ఎంతవరకు ఉపయోగపడ్డారు అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదకరంగా ఉండటం అనేది అదే ఆశీర్వాదం వరకే కాదండి గోడ ఆశీర్వాదకరంగా ఉండటం అక్కడ సమృద్ధి జీవం దాన్ని సిద్ధిస్తుంది యేసు ప్రభులో సమృద్ధి జీవము ఎలాంటిదంటే ఆయన జీవించిందే కాదు ఆయన ఆయన ఇచ్చే జీవం పొందిందే కాకుండా ఇతరులు జీవింప చేయటము అదే మనం చూడొచ్చు సమర స్త్రీ ఎందుకు వాడాడు వ్యవహారం చూడతా నాలుగో అధ్యాయంగా చూస్తే ఆయన సమర స్త్రీని వాడిన విధానాన్ని చూస్తే ఎలా వాడాడు ఆయన ఆయన తెలుసు ఆయన ఈ ఈ ఈ పట్టణంలో ఈ ఊర్లో ఎవరిని వాడాలో తెలుసు ఆయన ఎవరు చెప్తే ఎవరిని మారిస్తే ఎవరు ఎవరు మార్చబడతారు ఆయన ఆయన ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె పోయి ఆ ఊర్లో వాళ్ళందరికీ పోయి ఆ ఊర్లో వాళ్ళందరికీ పోయి చాటు చెప్పింది రండి ఈయన మెస్సయ్య కాదా నేను చేసింది అన్నీ చెప్పాడు సమస్తము చెప్పాడు లేదే అక్కడ ఆయన చెప్పిన మాట రెండు మాటలే కదా ఏమా నీ భర్త ఏడి అన్నాడు ఆ నీ భర్త ఇప్పుడున్నవాడు నీ భర్త కాదని చెప్పాడు ఐదు మంది ఉండేవాడు ఇప్పుడున్నవాడు కూడా నీకు కాదు అంత ఇంత మాటలే మాట్లాడేది అక్కడ అంతగా నీకు మాట్లాడలేదు చక్కని పట్టుదాత్ముడు రాయలేదండి ఏది రాయాలో అదే రాశాడు చక్కని రాయలేదు ఆమె చెప్తుంది అన్నీ చెప్పాడు అంటుంది అన్ని చెప్పాడా అన్ని చెప్పింది ఎందుకు రాయబడలేదు రాయపడలేదు ఏది రాయాలో అదే రాశాడు పశుధారం కానీ అక్కడ చూస్తే మనం ఏం చెప్పు ఏం చూస్తున్నాము ఆ కన్ఫ్యూషన్ ఎలా ఉంది ఆమె పశ్చాత్తాపం ఎలా ఉంది అయ్యా అన్ని చెప్పాడు పశ్చాత్తాపం ఆ హృదయం ఎలా మార్చబడింది ఆయనకి అన్నీ తెలుసు ఆ సమృద్ధి జీవము కి చోటిచ్చిన స్త్రీ ఆమె చోటిచ్చింది అన్నీ జీవితంలో ఎప్పుడైతే ప్రభుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఏ కొరత ఉండకూడదు అయ్యా ప్రభువుని అంగీకరించారా అంగీకరించామండి ఏమండి బల్లో పాలు పొందుతున్నారా బల్లో పాలు పొందుతున్నాం ఏమండి ఆరాధిస్తున్నారా ఆరాధిస్తున్నాం ఏమండి కాంక్షిస్తున్నారా కాంక్షిస్తున్నాం ఇస్తున్నాం దేవుడి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేస్తున్నాం ఏమండి ఎక్కడ కొరత ఉన్నది వెతకాలంట అందుకే ఆ ఆ స్త్రీ ఆ తప్పిపోయిన నాణ్యం గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడంటే ఆ ఉపమానంలో ప్రభు ఏం చెప్తాడంటే ఆమె ఏం చేసిందట దీపం వెలిగించి ఆ ఇల్లంతా ఊడ్చింది దీపం వెలిగించి ఊడ్చిందంట మొత్తం అంటే వెతికింది ఆ వెతుకుట గురించి మాట్లాడుతున్నాడు అయ్యా నా జీవితంలో ఎక్కడ తగ్గిపోయానో వెతకాలంట సరిపోయింది ఎందుకో ఆయన కంటే నేను బాగానే ఉన్నాను ఈ కంటే బాగానే ఉన్నాను ఈ కుటుంబం కంటే మా కుటుంబం బాగానే ఉందండి అన్ని రకాలుగా బాగుంది ఏ రకంగా మేము వెనకబడిపోయామేమో అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటది మన మనసులో ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే మనల్ని ఎదగనివ్వదు మనం మనం కంటే బాగానే ఉన్నాం మన బంధువులందరిలో కంటే మనము మన కుటుంబం ఉన్నతమైన కుటుంబం అండి ఆత్మీయ కుటుంబం అండి ప్రార్థన చేస్తాం మేము పాటలు పాడతాం మేము సంఘం మేము సంఘానికి రెగ్యులర్ గా పోయేవారుగా ఉన్నాం మేము మేము కాన్పించే వారుగా ఉన్నాం సేవని సేవని మేము ప్రోత్సహించే వారుగా ఉన్నాం అని అని చెప్పుకొని అంతవరకు ఉండిపోతాం అనేక సార్లు మనకు పడిపోయినా చెడిపోయినా మన బంధువుల్ని పట్టించుకునే వారుగా ఉంటాం పట్టించుకోం ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే అనేక సార్ నా జీవితంలో కూడా ఇలాగే దొరుకుతుంది నా జీవితంలో ఇలా జరుగుతుంది వాళ్ళ వాళ్ళ వచ్చారు తాగిరా తాగి తాగి వస్తున్నాడు రావుదా మా ఇంటికి రావుదా మా ఇంటికి తాగి రావద్దు మా ఇంటికి వాడు రానేనాడు వాడు వాడు రానేలేదు వాడు వాడు తాగి రావద్దని చెప్పాము వాడు కొట్లాడతారు రావద్దు రా అని చెప్పి రానే రాదు అని సార్ మన జీవితాల్లో దేవుని బిడ్డల జీవితంలో ఎలా ఉండాలా యేసు ప్రభు ఉంటే యేసు ప్రభు అలాగే చేశాడు ఆయన ఆయన అలాగే చేశాడా ఆయన ఉంటే ఏం చేసేవాడు ఆయన ఉంటే ఏం చేసేవాడు అది చేశానా నేను చేయలేదు అలా చేయలేదు దేవుని బిడ్డల జీవితంలో సమృద్ధి జీవము ఒక మనిషి జీవితంలో ఎంత సమృద్ధిగా ఉండాలంటే అదే పౌరుడు పౌరుడు రాష్ట్ర మొదటి మొదటి కొలికి పదమూడు అధ్యాయంలో ఇట్టి ప్రేమ కలిగిన వారు ఆ ప్రేమ కలిగిన వారే ఉండాలి ఎలాంటి ప్రేమ అండి సరే ఆ ప్రేమకి ఆ కనీసం రోజుకి ఒకసారి చదువుకోవాలి ఆ అధ్యాయం చదివి అయ్యా ఇలాంటి ప్రేమ కలిగిన వాళ్ళకి నన్ను ఉంచాయా నన్ను ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తా నేను ఎంతకాలం బతుకుతా నాకు తెలియదు నాకు నా వయసు కాదు నా ఆరోగ్యం కాదు ఎంతకాలం జీవిస్తాను అయ్యా ఈ ఈ ప్రేమ నాకు నా జీవితంలో ఉంటున్నాను ఇటు ప్రేమ నేను కలిగిన వాడికి నన్ను చేయవాలను ఈ ప్రేమ నేను ఆ సాటించే సాటి చెప్పేవాడిగా నన్ను చేయను వెనకాడిన వాడిగా నన్ను చేయను ఎక్కడ కూడా నేను నీ పేరు చెప్పడానికి ఈ నామం ఉచ్చరించడానికి కోసం నేను సిగ్గు పడకుండా చేయను ఆ ధైర్యం నాకు తెలిసే నాకు అయ్యా నీకోసం నేను పడేవాడగా నన్ను చేయను అలాంటి కొరత ఎక్కడన్నా ఉన్నదా నా జీవితంలో నా కుటుంబ జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో ఎక్కడైనా ఉన్నదా నేను పనిచేసిన దగ్గర ఎక్కడన్నా నేను నీ నామం చెప్పడానికి వెనకాడుతున్నానా ఆలోచిస్తున్నానా భయపడుతున్నానా ఉద్యోగం పోతాను భయపడుతున్నానా ఏ విషయంలో భయపడుతున్నాం సాక్ష్యం ఉండటానికి కోసం భయపడుతున్నానా సౌదరి ఉన్నారు ఫ్లాట్ లో ఉంటారు ఫ్లాట్స్ లో ఉంటారు ఫ్లాట్స్ లో వాళ్ళు పండక్కి ఆ పండక్కి పూజకి డబ్బులు కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేస్తుంటే ఈవిడికి దసరాకి బస్ పనిచేసే కంపెనీకి బస్సు బస్సులో దసరాకి కలెక్షన్ చేస్తాను నా దగ్గర రానిరా ఎవరు రాను ఆమె ఆమె చూసిన తర్వాత ఫ్లాట్ రేట్ లో ఇచ్చింది ఇక్కడ బస్సులో కూడా ఇచ్చింది ఏమా ఎందుకు ఇచ్చారు నువ్వు ఎందుకంటే గొడవ ఎందుకు గొడవ రీడింగ్ గుడ్ బుక్స్ వాళ్ళతో మంచిగా ఉంటాను అనవసరం ఎందుకు వ్యతిరేకత అనవసరం ఎందుకు ఆ కొట్లాట ఎందుకు ఎందుకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వంద రూపాయలే కదా పొద్దుపోయింది వంద రూపాయలే కదా పొద్దుపోయింది హండ్రెడ్ రూపీసే కదా ఆ ఎంతో చూపించేసి ఆ బస్సులో పోసిపోయింది వాళ్ళు ఇచ్చారా స్వీట్ ప్యాకెట్ తీసుకున్నారా తీసుకున్నారు స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు స్వీట్ ప్యాకెట్ తీసుకున్నారు ఎక్కడ ఉంది సాక్ష్యం ఏమైంది చిన్న విషయాల్లో నేను ఉదాహరణ చెప్తున్నాను నేను ఈ విషయం అంటే సాక్షిగా ఉండే విషయంలో చిన్న విషయాల్లో మనం వెనకాడే విషయంలో భయపడిపోయే విషయం దేవుడు వాక్యంలో చూస్తే ఒక వ్యక్తి వస్తున్నాడు మార్క్స్ వార్త పదవ అధ్యాయము మార్క్స్ వార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటవ అతన్ని చూసి అతన్ని ప్రేమించి అతన్ని నీకు ఒకటి కొదువుగా ఉంది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి నీకు కలిగినవన్నీ పేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చిన వెంబడించు ఏ స్థాయి ఇచ్చాడు యేసు ప్రభువానికి శిష్యులుగా ఏ స్థాయి ఇచ్చాడు శిష్యుల్ని ఆయన ఏర్పరచుకున్నాడు ఈయనకి ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు అయ్యా నీకు ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఒక చిన్న విషయం చేయాలి ఏం చేయాలా అదంతా అన్వేషణ రావాలన్నా నిత్య జీవం పొందాలి నేను ఏం చేయాలంటున్నాడు నిత్య జీవం పొందాలంటే అంత ఈజీ కాదయ్యా ఆటంకాలన్నీ తొలగించుకోవాలా సాక్ష్యం ఉండటాని కోసం ఆటంక పట్టుబడిన ప్రతి ఒక్కటి నువ్వు తీయాలా నిలబడాలా ఏ రకంగా ఆయన ఆయన ఆయన పరలోకం నుంచి అంత అంత ఐశ్వర్యం కలిగిన ఆ దేవుడు పేదోడుగా ఈ ఆయన ఆయన ఆయన అంత పేదరికం అనుభవించి ఆయన ఇంత నీ కోసం నా కోసం పేదలైతే ఆయనకి తిరిగి ఒక్క సాక్రిఫైస్ చేయడానికి కూడా ఇష్టపడడం ఎలా ఆయన కోసం జీవిస్తామని ఎలా ఆయన కోసం జీవిస్తాము ఆ రక్షణ పొంది ఆ రక్షణ పొంది ఆ పరలోక రాజ్యం నిత్య జీవంలోకి ఎలా కాలు పెడతాం మనం ఏ రకంగా కాలు పెడతాం నిత్య జీవంలోకి నిత్య జీవం అంత అంత సులువైంది కాదు ఆ పుణ్యం నేర్చుకోవడానికి ఏమిచ్చాను నిత్య జీవం నాకు వచ్చేసింది అలాంటిది కాదండి ఆయన ఏం చూస్తున్నాడంటే ఆ అయ్యా అబ్రహాము నన్ను నా నా మాట విని వచ్చేసావు నీకు నీకు కుమారుడు ఇచ్చే నేను ఈ రకంగా జీవిస్తూ వచ్చాను ఇదిగో ఆ కుమారుడు తీసుకెళ్లి బలి ఉన్నాను ఆ బలి తీసుకెళ్లి ఆ బలుపుడి మీద పెట్టిన తర్వాత బలి ఇవ్వటానికి తీసుకెళ్లాడు కదా అంతవరకు సరిపోయేది కదా సరిపోలే చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి కత్తి తీసుకొని ఎత్తేంత వరకు ఏం ప్రభా అంతవరకు ఆగాలరా అంతవరకు నీకు అంతకుముందు తెలవదా నీకు అబ్రహాము తన కుమారుడు ఇచ్చేస్తాడు సార్ నీకు తెలవదా నీకు నాకు తెలుసు కానీ ఈ ప్రజలు తెలుసుకోవాలి ఈ ప్రపంచం తెలుసుకోవాలా ఏం తెలుసుకోవాలా అబ్రహాం ఎంతవరకు సిద్ధపడ్డాడనేది తెలుసుకోవాలి ఎంతవరకు నా కుమారుడు విధేయుడై అనేది కూడా తెలుసుకోవాలా సమృద్ధి జీవము కేవలం లో ఉంటే కాదు లో ఉండాలని నాయన చేతులు కట్టేస్తుంటే ఊరుకొని ఉన్నాడు నాయన కట్టేసి ఆ బలిపీడి మీద వేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిలిపిడి మౌనంగా ఉన్నాడు ఏంటయ్యా మౌనంగా ఉన్నావు ఆ తండ్రిని ఆ తండ్రి మనసు కలిగిన వాడు తండ్రి ఎలాంటి విధేయత కలిగిన వాడు అలాంటి విధేయతే అనేసార్లు మనం వేరే మన పిల్లలు వేరే పిల్లలు మాట వినరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు తల్లిదండ్రులు మాట వినినా ఒక ఇసాకు ఒక గొప్ప సాదృశ్యం ఆ రీతిగా అంటే పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా ఉండాలా బలిపీఠం మీద పెట్టే అంత స్థితి రావాలా పిల్లల్లో ఎలాంటి విధేయత ఉండాలా మౌనంగా ఉండే స్థితి ఉండాలి పిల్లలు సమృద్ధి జీవము సమృద్ధి జీవము వెనకాడని జీవము జీవితం ఏ విషయంలో కూడా వెనకాడని జీవితము సిద్ధపడిన జీవితము ఏమి చేయడానికి కూడా సిద్ధమే అలాంటి జీవితం ఏమన్నా చేస్తా ఆయన కోసము అదే ఫోన్ చెప్తాడు నేను నేను ఇప్పుడు దాకా నేను నేను బలిపీ నేను అగ్గిపోతు అంటాడు ఏమంటే అయ్యా నేను ఆ ప్రాణార్పణంగా పోయటానికి రెడీ టు డై ఆయన రెడీ టు డై ఏమయ్యా కాన్షియన్స్ పడిపోయిందా నోరు పడిపోయిందా చేయి పడిపోయిందా ఏం పడిపోయింది ఆహా అట్ట కాదు రెడీ టు డై ఆ స్థితి సమృద్ధి జీవము ఎంత క్రైమ్ చెల్లించడానికి కోసం కూడా వెనకాడని ఒక జీవితం ప్రభు ఈ ఈ ఇంటికి వెళ్తున్నాడు దుర్గా సువార్త పదో అధ్యాయము దుర్గా సువార్త పదో అధ్యాయం మేరీ మాత లాజర్ ఇంటికి వెళ్తున్నాడు గొప్ప భోజనం సిద్ధపరిచారు గొప్ప భోజనం సిద్ధపరిచారు సిద్ధపరిచి ఇక్కడ ఏం చూస్తున్నారంటే ఈ సిద్ధపరిచి ఆ ఈ ఆహారము ఆ ప్రభు ప్రభుని ఆహారంతో కొనలేమండి చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని డబ్బుతో కొనాలని చూస్తారు దేవుని డబ్బుతో కొనాలని చూస్తారు కారు కొనాలని చూస్తారు దేవునికి ప్రభుకి సేవకి ఆ సమృద్ధిని ఇవ్వటం వల్ల ప్రభు సంతోషపడతాడని చూస్తాడు దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది ఏం చెప్తుంది రెండు కాసులు ఇచ్చిన ఆ విధవరాలు ఎంత గొప్ప విషయం కదా ఆయన కోలమానం ఎలాంటిది ఆయన కోలమానం ఏ రకంగా చూసిన వాడుగా ఉన్నాడు ఆయన ఆ ఏమండి ఎంతో ధనం ధనం ఉన్న వాళ్ళు ధనం ఇచ్చారంట అధికారాన్ని ఆయన చూసింది వాళ్ళకి కలిమిలో ఇచ్చారు వాళ్ళు లేమిలో ఇచ్చిన ఆ విధవరాలకి ఆ కోణమానం ఎలాంటిదంటే సమృద్ధి జీవము ఒక టైటిల్ ఇవ్వాల సమృద్ధి జీవము ఏమా రెండు కాసులే కదా ఉండింది వేస్తే నువ్వు రేపు ఏం తింటావు ఏం భోజనం చేస్తావు నువ్వు ఏం తింటావు సారిపతి వివరాలు అదే అనింది అయ్యా రెండు కర్రలు పేర్కొని నేను ఆ ఒక చిన్న పుచ్చు పిండి ఉంది నేను నా కుమార్తెని కాదు ముందు నువ్వు నాకు ఫస్ట్ నాకు అపోన్ చేసి నాకు నేను ఆ త్యాగం చూడగ చూడాలనుకుంటాను నాకు ఇవ్వు దాని తర్వాత నీవు నీ కుటుంబం ఆ ఒక ఒక వాగ్దానం ఆ పిండి అయిపోదు ఆ నూనె అయిపోదు ప్రామిస్ ఎలాంటి వాగ్దానం అంటే సమృద్ధి జీవానికి ఒక సవాలు సమృద్ధి జీవానికి ఒక ఒక కండిషన్ ఏవా ఇది చేస్తావా నువ్వు అది చేసి ఆ రొట్టి చేసి ఆ సేవకుడికి ఆ ప్రవక్తకి ఇది ఇవ్వాలా ఇచ్చిన పైరు చూడాలా నిజంగా పిండి ఉందా లేదా నూనె ఉందా లేదా ఆమె ఆమె కుటుంబం అంతయు చాలా కాలం తిన్నారు వా వాళ్ళిద్దరే తినాలనుకున్నారు వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ కుటుంబీలు ఇంకా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా భోజనం చేశారు ఈయన కూడా అక్కడే భోజనం చేశారు బాబు గొప్ప విషయం కదా సమృద్ధి జీవము మనం తృప్తిపరిచేదే కాదు మన జీవితాన్ని పైకి లేపేదే కాదు అనేక రూపేకరంగా ఉండేది సమృద్ధి జీవం సమృద్ధి జీవంలో ఉన్న ఆనందం అంత గొప్పది కారణం ఏంటంటే ప్రభు మనసు పెరిగిన వాడు ఇక్కడ చూస్తే లూకాసు వార్త పదో అధ్యాయంలో ఏమంటున్నాడంటే మాత మాత గురించి నలభై ఒకటి రెండు వచ్చినారు కదా అందుకు ప్రభు మాత విచారం కలిగి ఉన్నావు ఒకటే అవసరమైనది ఒకటే మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుని అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని అది తీసివేయబడదు ద స్పెషల్ పార్ట్ ఏదైనా సరే మనం ఏర్పరచుకున్న ఆ విషయం గురించి చెప్తున్నటువంటి ఆమె ఏది ఏర్పరచుకునేదో శ్రేష్టమైనది ఏర్పరచుకునే అవకాశము ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ప్రతి ఒక్కరికి ఆలోచన మరియా ఏర్పరచుకునేది కాదు ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది శ్రేష్టమైనది ఏర్పరచుకోవటానికి రక్షణ లేని వారు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే రక్షణ పొందాలని ప్రభు నేను కోరుకుంటున్నాడు నేను శ్రేష్టమైనది నీకు ఇవ్వబడింది నీకు ఏర్పరచుకో ఈరోజు ఈరోజు ఈ దినం నీ మళ్ళీ నీ జీవితంలో రాకపోవచ్చు మరి ఆ ఏ రకంగా ఏర్పరచుకునేదో ఈ రోజు నువ్వు ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్లకుండా ఆయన కోసం ఆయన నీ హృదయానికి ఇచ్చి ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోదామని కాదు అయ్యా ఇంకో నా నా నా హృదయం నీకు ఇస్తున్నాను ఇంకో నా నా హృదయంలో వచ్చి ఉండు నా జీవితం కదా కదా సమృద్ధి జీవము నాకు సమృద్ధిగా కావాలా అని ఈ రోజు మాడుతుంది ప్రభు ఆ రోజు ఈ మర్యాద జీవితాన్ని చూపించి ప్రపంచాన్ని అంతా చూపించాడు అయ్యా ఒకటి అవసరమైంది ఏంటి అవసరము అయ్యా ఆయన ప్రేమించే ఆ మనసు కావాలయ్యా ప్రేమించే మనసు కావాలా ఆయన ఆయన సన్నిధులు కూర్చునే ఆయన స్వరం వినే మనసు కావాలా ఆ ఏంటయ్యా అంతసేపు చెప్తారు వాళ్ళు ఆ అంతసేపు ప్రార్థన చేస్తారు అబో అంతసేపు అంతసేపు కాదు విసుకు ఏమండి మొబైల్ అంతసేపు చూస్తారు కదా ఏమండి లో అంతసేపు మాట్లాడతారు కదా అంతసేపు టీవీ చూస్తారు కదా అంతసేపు స్నేహితులతోటి బంధువులతోటి మాట్లాడతారు కదా ప్రభుత్వ సన్నిధిలో కూర్చోడానికి ఆయన ఒకవేళ విసుక్కుంటే ఆయనే కానీ మనల్ని విసుక్కుంటే మనం ఎక్కడికి పోతాం అలా కాదు అందుకే దేవుడు మాకు ఏం చూపిస్తుందంటే ఆశీర్వాదాలు దివ్యోపేషకరణలో ఆశీర్వాదాలు కంటే కూడా శాపాలు ఎక్కువ ఉన్నాయి శాపాలు ఎక్కువ ఉన్నాయి అని అనిపించింది నాకు అయ్యా ఆశీర్వాదాలు ఇంత తక్కువ ఉన్నాయి శాపాలు ఇంత ఎక్కువ ఉన్నాయి ఏమండి ఎప్పుడు కూడా మంచిలో ఒక్క ఒక రహస్యం ఉంది అది కొంచెంగానే కనిపిస్తుంది అది కొంచెంగానే కనిపిస్తుంది ఎప్పుడు కనిపిస్తుంది కానీ ఆ ఆయన ఏం చెప్తాడు నా రాజ్యం నీతి వెతుకుడి ఇవన్నీ ఇస్తాను పదేశ్వర ఆరు ముప్పై మూడులో ఇవన్నీ ఇస్తాను ఇవన్నీ ఇస్తాను నా రాజ్యం నా నీతి మొదట వెతుకుడి మొదట వెతుకుడి అంటే ఆ ఒక్క విషయము చేస్తే ఇవన్నీ అవన్నీ వాటిని వాటి వివరణ లేదు వాటి వివరణ లేదు ఏమనేది వివరణ లేదు చిన్నప్పుడు నా నా చిన్నప్పుడు నా జీవితంలో అవన్నీ వేరే నా యవన కాలంలో ఉన్న అవన్నీ వేరే నా నా మధ్య వయసులో ఉన్నప్పుడు అవన్నీ వేరే నా పెద్ద వయసులో వచ్చినప్పుడు నా అవన్నీ అంటే ప్రతి విషయం ప్రతిసా ప్రతిసారి అవన్నీ వాటిల్లో ఆ సమయంలో నాకు కావాల్సినవన్నీ ఉంటాయి వాటన్నింటినీ ఆయన తీర్చువాడుగా ఉన్నాడు అవసరాలు తీర్చువాడు అంటే ఏంటి అక్కడ అర్థము నేను చనిపోయేంత వరకు ఒక మనిషి లోకం తర్వాత ఆ ఇప్పుడు దాకా నేను చేసిన సేవ సరిపోయింది చాలే ఇంకేం పోతానులే ఇంకేం చేస్తానులే అలా కాదు చనిపోయేదాకా ఆయన రాజ్యం ఆ నీతిని మెదుగుతూనే ఉండాలి అన్ని విషయముల్లో ప్రతి విషయంలో ఆయన నీతి రాజ్యంని ప్రకటవలేము అందుకే ఆయన స్వర్గాలకు రాసేటప్పుడు పట్టణ గ్రంథంలో ఏమంటాడంటే పట్టణ గ్రంథంలో ఆ రెండో అధ్యాయము ప్రకటన రెండో అధ్యాయము పట్టణ గ్రంథము రెండో అధ్యాయము ఈ ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఎన్నో విషయాలు రాస్తున్నాడు ఎన్నో విషయాలు రాస్తూ ఏమంటాడంటే ఇక్కడ రెండవ చదవం కదా రెండు మూడు కదా నీ కష్టమును నీ క్రియలను అపస్తులను కాకయే తాము అపస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అభ్యర్థులను నీవు మరియు నీవు సహవాసం కలిగి సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయధన్యుడు అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపం వచ్చి ఉన్నది తప్పు ఒకటి మోపం వేస్తున్నది నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయను మారు మనసు పొంది అయ్యా మారు మనసు ముందు పొందు ఆ మొదటి క్రియలు వచ్చేది స్త్రీలు ఆగుతున్నాయి ఎలాంటి జీవితం ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు జ్ఞాపకం చేసుకో ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి ఆ కవరప్ లో ఉన్నారు ఏ కవరప్ అది ఆ నీ సహనము ఆ ఈ దృష్టిని నువ్వు సహించవు ఇవన్నీ ఓకే ఇవన్నీ ఏమున్నాయంటే కవరప్ అనమాట అవన్నీ అనేక సార్లు ఎలా ఉంటాయంటే మనం అలాంటి వాటిని ఫెన్సింగ్ లాగా చేసుకుంటాం అరే నాకు ఇవన్నీ ఉన్నాయి కదా నేను ఇవన్నీ చేస్తున్నాను కదా ఇవన్నీ చేస్తున్నాను కదా ఇవన్నీ ఉన్నాయి కదా ఆ పర్లేదు ఒక పరిచయకి ఒక సంఘానికి వెళ్ళాను నేను వెళ్ళి ఆ పరిచయకి సంఘంలో వెళ్ళి అక్కడే ఆ సంఘంలో అక్కడే పడుకున్నాను రాత్రి పడుకున్నాను రాత్రి పడుకున్న తర్వాత అలాగా సేవకులతో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతా వాళ్ళ డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతా ఉంటే వాళ్ళ కుమారుడు అక్కడే పెద్ద టీవీ ఉంది ఆ టీవీలో సినిమా చూస్తుంది టీవీలో సినిమా చూస్తున్నాడు భలే యాక్షన్ చేస్తున్నాడు న్యాయం తండ్రి ఏం అంటలేడు నాకు భలే అసలు ఎంత కోపం వచ్చిందంటే అసలు ఒక సేవకుడు కుమారుడు అలా చేస్తుంటే అసలు ఒక్క చదింపు లేదు ఒక్క మాట లేదు కనీసం నేను కూర్చో ఉన్నానని చెప్పేసి అరే నేను కూర్చున్నాడు ఇది చూస్తున్నాడు కదా అది కూడా లేదు అనట ఏం కాదులేండి అనట మనం ఎంత పరిచయం చేసినా ఎంత ప్రభువుని వెంబడించినా మనం బాధ్యులమే వాక్యం చూపిస్తుందంటే ప్రతి చిన్న విషయంలో అయ్యా నేను ఒక నేరం ఉన్నది అగేన్స్ట్ అగేన్స్ట్ అలాగే అనేక సంఘాల గురించి ఆ అగేన్స్ నీకు ఈ విషయం అంటే వాటి మంచి విషయాల గురించి మెచ్చుకుంటున్నాడు ఆత్మ ఇప్పుడు కూడా మర్చిపోదని మనం చేసిన విషయాలు మనం జీవించే జీవితం మంచి విషయాల గురించి పట్టించుకోలేదు అనుకోబాకండి ఈ సంఘాలు చెప్పే మాటలే అది ఏం చెప్తున్నట్టే అయ్యా ఇవన్నీ బాగున్నాయి నువ్వు అనుకుంటావు అది నన్ను గమనించలేదయా ప్రభు నీ ఎంత పరిచయం చేసాను చూడలేదయా నేను మా పిల్లలు ఎంత వాళ్ళు చూడలేదు నా ఆ విషయం నా భార్య ఎంత మంచిదో చూడలేదు నా భర్త ఎంత మంచివాడు నన్ను చూడలేదు ఆ విషయం మేము చేసాము ఆ విషయంలో మేము కష్టపడ్డాము ఈ విషయం గురించి పట్టించుకోలేదే ఏం మాట్లాడలేదు ఒక మాట కూడా అని అనుకోవద్దండి ప్రతి విషయం కూడా గాడ్ హ్యాస్ రికార్డ్ దేవుడు రికార్డ్ ఉంటుంది అందుకే ఇక్కడ మాట రాయట్లేదు అయ్యా ఇదంతా చూసే నేను మీ విశ్వాసం గొప్పది నీ నీకున్న ఓర్పు చాలా గొప్పది ఓర్పు కూడా ఉందా ఇవన్నీ ఉన్నాయి నేను ఒక్క విషయం ఉంది సో నీ ప్రేమలో పడిపోయావా ఎంత ప్రేమించాలి ఆ మొదట ఆయన మీద పోయిందమ్మ ఆ మొదట ఆయన ఏం చెప్తుంది ఈ దేవుడిని యహోవాని అయ్యా ఎట్లా ప్రేమించాలా ఎన్ని రకాలుగా ప్రేమించాలంటున్నాడు ఆ ప్రేమలో పదవి వచ్చింది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ తక్కువ ఇన్ని వర్షం అది ఏమండి ఏం చదువుకున్నారు ఏమండి నేను నేను పిహెచ్డీ చేశానండి ఏమండి టెన్త్ క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి టెన్త్ క్లాస్ లో రెండు సార్లు తప్పాను రెండు సార్లు టెన్త్ క్లాస్ తప్పావా కానీ ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నావు నేను పిహెచ్డీ డాక్టరేట్ అని చెప్పుకుంటున్నావు కానీ టెన్త్ క్లాస్ లో ఎంత మార్క్స్ వచ్చినాయి జీవితం అది ప్రాముఖ్యమైంది ఏది ప్రాముఖ్యమైంది ఆ ప్రేమ ప్రాముఖ్యమైంది అయ్యా ఇవన్నీ చేస్తున్నా అంటున్నాడు వాడు అయ్యా నేను తల్లిదండ్రులు నేను ప్రేమించాను తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను నేను ఆ నరహత్య చేయలేదు అన్ని ఎందుకు చేస్తున్నాను అయ్యా ఫస్ట్ నువ్వు ఈ ఆస్తిని అమ్మేసిరా నువ్వు ఈ ఆస్తిని అమ్మేసా పేదలకు ఇచ్చేసి పేదల పట్ల ప్రేమ లేని వాడుగా ఉన్నాడు వీడు వీడి జీవితంలో ప్రేమే లేదు వీడి జీవితంలో ప్రేమే లేదు వీడేమంటున్నాడంటే దేవుడి వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నేను పూర్తిగా పాటిస్తున్నానని క్లెయిమ్ చేస్తున్నాడు ప్రేమ లేని వాడుగా ఉన్నాడు ప్రేమ లేని వాడు దేవుని వాక్యము ఒక్కటి కూడా విడిచిపెట్టదు ఎందుకయ్యా నువ్వు అట్లా అంత ఖచ్చితంగా మాట్లాడతావు ఎందుకు అంత ఖచ్చితంగా ఉంటావు ఎందుకట గుచ్చి గుచ్చి చెప్తావు మాకు ప్రతి చిన్న విషయాన్ని ఎందుకంటే గుచ్చి గుచ్చి మా జీవితంలో తీసి చూపిస్తావు మాకు ఆయన సన్నిధిలో నేను నిందారహితులు నిలబెట్టాను యూరా గ్రంథము యూరాజ పత్రిక ఇరవై నాలుగో వచ్చిన ఆయన సన్నిధిలో నేను నేను నిలబెట్టకు సమర్థుడైన నిందారహితుడుగా నిందా ఆ నిలబెట్టాలని ఏం చేయాలా జీవిత కార్యం చేయాలా ప్రతి రోజు కార్యం చేయాలా మన జీవితంలో అను క్షణం మన జీవితంలో కార్యం చేయాలా ఒక చిన్న చూపు కాదు మాట కాదు ఆలోచన కాదు హాస్యమైన సరే కాక మన జీవితంలో ఈ విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు ఆ విషయం గురించి కూడా నువ్వు జవాబు చెప్పాలి ఆ విషయం గురించి కూడా అది కూడా ఆయన రక్తంలో కడగబడాలా తీసివేయబడాలా మన జీవితంలో ఐక్యమా నేను దాన్ని సహించను సహించని దేవుడు సహించని దేవుడు అయ్యా ఈ రకమైన ఈ రకమైన దేవుని నా మనం బాబాయ్యని ఆయన నా ఇంత క్రయం చెల్లించాడు అవును అంత క్రయం చెల్లించిన వాడు ఈ దగ్గర క్రయం పోవడంలో పొరపాటు ఏంటి పొరపాటు ఏంటి జీతులిచ్చేవాడు ఆ పనివాడు పనివాడు దగ్గర పని కోరుకోడా ఇంత పని చేయ ఇంతసేపు పని చేయరా అని కోరుకోడా ఈ లోకంలో మనం పనులు చేస్తలేమా మనము మన జీతం ఇచ్చేవాళ్ళు మన దగ్గర గట్టిగా మొత్తం పని చేయించుకోవట్లేదా పొరపాటు ఏంటి ప్రాణం పెట్టినవాడు అది కూడా నిత్య జీవం వరం ఇచ్చేవాడు నిత్యంతో కోసం సిద్ధపరిచిన వాడు రెండు వేల సంవత్సరం క్రితమే ఆ రోజు నుంచి అప్పటి నుంచే ఆయన నీకు నాకు స్థలం వాడుగా ఉన్నాడు యోహన్ పద్నాలుగు ప్రకారంగా ఆ స్థలం సిద్ధపరుచుంటే ఆ స్థలం నుంచి అంత విలువైన స్థలం ఇవ్వడానికి ఆయన ఉచితంగా ఇవ్వడానికి ఉంటే ఆయన కోసం నువ్వేం చేయాలా నేనేం చేయాలా కింద పడిపోయి కొనలాడి ఏడ్చి అయ్యా ఏం చేయాలి చెప్పు నీకోసం ఏం చేయాలి చెప్పు ఆ రోజు ఆ రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించావు నువ్వు ఈ రోజు రెండు వేల సంవత్సరాల నుంచి నాకు స్థానం సిద్ధపరుస్తున్నావా నువ్వు ఎంత గొప్ప విషయం అంత అంత ప్రాముఖ్యవాడినా నేను అంత విలువైన వాడినా నేను ఎంత విలువైన జీవితం నాకు ఇచ్చాను ఎంత విలువైన స్థితి నాకు నాకు ఇవ్వబోతున్నాము నీకు ఏం చేయాలి చెప్పు అని నీకోసం నేను ఏం చేయాలా నా కుటుంబం ఏం చేయాలా నా సంఘం ఏం చేయాలా నా పిల్లలు ఏం చేయాలా చెప్పు కోరాలి కోరాలి ప్రభా నా జీవితంలో ఏం కోరతాడు ఈ సమృద్ధి జీవము నాకు కావాలి నేను పొందాలి సమృద్ధి జీవము నేను నా కుటుంబం అనుభవించాలి సమృద్ధి జీవం నాకు సహాయం చేయమని నాకు సహాయం చేయమని ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే ఇంకా రక్షణ పొందకుండా కానీ ప్రభుని అంగీకరించకుండా కానీ ఈ సమృద్ధి జీవం నీకు కావాలి ఈ సమృద్ధి జీవము నీవు నీ కుటుంబం అనుభవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభుత్వం మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి ఖాళీ వెళ్ళడానికి వీలు లేదు మేము అనేకమైన తాండాల్లో అనేకమైన స్థలాల్లో పోయి ప్రభు గురించి చెప్పాము కొన్ని తాండాలు కొన్ని స్థలాలు పోయి చెప్తే వాళ్ళు చక్కగా అంగీకరించే వాళ్ళు ఉన్నారు కొంతవరకు చెప్పలేదు మేము చెప్పే ప్రార్థనతో మాకు అంగీకరించిన వాళ్ళుగా ఉన్నారు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తుంది అది ఈ ప్రజలు ఈ పరిస్థితియా ఈ పరిస్థితి ఒకసారి నేను ఒక శ్రీహరికి బాగా ఇదైపోయింది ఈ కరోనా వల్ల మొత్తం హాస్పిటల్ అంతా క్లోజ్ అయిపోయింది హాస్పిటల్ క్లోజ్ అయిపోయింది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ దొరికింది అది కూడా క్లోజ్ అయిపోయింది అయితే ఒకసారి నేను ఇలాగ లోపలికి వెళ్ళి మేము అప్పుడు వెళ్ళేవాళ్ళం తర్వాత మమ్మల్ని రావద్దని చెప్పారు అయితే ఆ అక్కడ లోపలికి వెళ్తే ఒకసారి వెళ్ళి ఒక ఆయన స్నానం చేస్తున్నాడు వాళ్ళు చిన్న చిన్న ఇల్లు ఉంటాయి ఆ చిన్న చిన్న ఇల్లు ఉంటాయి ఆ ఇంట్లో కొంతమంది ఒక రూమ్ లో ఒక ముగ్గురు నలుగురిని అక్కడ పెట్ట అక్కడ పెట్టి వాళ్ళకు మొత్తాలు ఉంటాయి వీటికి ఆహారం ఇస్తారు పెట్టిస్తారు నాకు తెలియదు నాకు ఆ వండుకునే వాళ్ళేమో కొందరు వండుకుంటారు వాళ్ళు వాళ్ళకి కూరగాయలు అవి ఇస్తారు సబ్బులు కూడా ఇస్తారు అయితే వీళ్ళు బయటకు పోయి అడుగు తినకూడదు అనమాట అది అసలు ఉద్దేశం అయినా కూడా కొందరు తప్పించుకుని వెళ్తారు కానీ అడుగు తినకూడదు అంటే లెపర్స్ వాళ్ళు బాహటంగా సొసైటీలో తినకూడదు ఉద్దేశం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు అయితే ఈయన స్నానం చేసుకుంటారు నేను నా చేతిలో చిన్న కేక్ మొత్తం నాకు కూడా ఒక యవనస్తున్నారు నాతో పాటు అరే నా కేక్ ముక్క ఇరా ఎప్పుడు స్నానం చేసుకుంటున్నాడు మొత్తం సబ్బు రాసుకున్నాడు మొత్తం సబ్బు రాసుకున్నాడు చేతులు ఇక్కడ దాకా లేవు ముడి చేయండి ఏం లేవు ఇక్కడ ముడి చేయండి ముడి చేయండి కాళ్ళు నాకు కనిపించలేదు కూర్చో సబ్బు మొత్తం రాసేసుకున్నాడు కాళ్ళకు సొంతం రాసుకోండి రాస్తున్నాడు అక్కడ మగ్గు ఉంది బకెట్ బకెట్ నీళ్లు కూడా ఉంది షాక్ ఎంత సబ్బు వస్తున్నాడు ఎంత నీళ్లు పోసుకుంటాడు మళ్ళా అదే నాకు తలే ఆశ్చర్యం వేసింది ఎంత చేసుకుంటాడు నేను చూడ చూడటానికి నేను ధైర్యం సరిపోలేదు కానీ నేను ఆ నిలబడితే ఆయన చెప్పండి అన్న చెప్పండి అంటే నేను అంటే ఆయన చదువు రాసుకుని ఆయన సందర్భం చూస్తున్నాను నాకు తెలవదు చెప్పండి అంటే నేను నేను ఒకసారి ఆ చెప్పండి అన్నాడు ఏం లేదు ఈ కేక్ తీసుకోండి యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన కోసం నేను ఇంక చెప్పబోతున్నాను సగం కొంచెం చెప్పాను లేదు ఆ అలేలుగా అన్నాడు అదే అనేసి ఆ ఆ ప్రభావాలే జీవిస్తున్నాను ఆయన నేను లేదా ఎప్పుడు చచ్చిపోయేవాడిని నేను ఆ చెప్పు పెట్టి అక్కడ అక్కడ పెట్టు అక్కడ పెట్టు కేక్ అక్కడ పెట్టు అసలు ఆ నా హృదయం ఇలా విరిగిపోయింది నా మనసు నా గొంతులో అసలు అసలు మింగులు పడలేదు నాకు గొంతు అట్లాంటి దుఃఖం గొంతులో గొంతు పట్టేసింది నాకు మింగలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను ఏంటి ఓ వ్యక్తికి చేతులు లేవు ఆ రెండు చేతులు లేవు కృష్ణోగతులు బాధపడుతున్నాడు వారి జీవితంలో ఎంత సంతోషం ఉందా ఏంటి జీవితం ఏంటి బ్రతుకు ప్రజలు ఎంత మంచిగున్న వాళ్ళు ఉన్నారు రక్షణ పొందాయా యేసు ప్రభు అంగీకరించమంటే అంగీకరించరు ఈ వ్యక్తి జీవితంలో ఇంత సంతోషం పెట్టాడా దేవుడు కుష్ఠరోగంతో సఫలవుతున్నా కూడా వాడి జీవితంలో ఇంత సంతోషం ఉందా ఎగ్జాంపుల్ అన్న ఎట్లాంటి ఉదాహరణ దేవుడు మాకు చూపించాడు నాకు అన్ని ఉండి ఇలాంటి రక్షణ నువ్వు ఆలస్యం చేస్తుంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అలా తప్పించుకుంటా ఈ సమృద్ధి జీవం ఈరోజు ప్రభుత్వం జీవాలంటే ప్రార్థిస్తున్నాం దయచేసి ఒక క్షణం ప్రార్థిస్తున్నాం కవిలు ఇద్దరు మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళడానికి కారణం వచ్చింది ఆయన గొప్ప దీవెన పొందడానికి ఆయన ఇచ్చు గొప్ప ఆయన ఇచ్చే ఆ వాగ్దానం పొందడానికి ఆ వాగ్దానం నువ్వు నేను ఈరోజు పొందాలి బహుశా ముప్పై ఒక్క తారీఖు అలాంటప్పుడు వాగ్దానాలు పొందుతారేమో ప్రతిరోజు వాగ్దానం ఈరోజు ఈ వాగ్దానం పొందాలని ప్రభు ఆశపడుతున్నారు సమృద్ధి జీవం అయ్యా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను మా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను కవిలో నీతో మాట్లాడుతున్నాను తెలుసు నువ్వు ఖాళీకి వెళ్ళాను సమృద్ధి జీవము అనుభవించాలని కోరుకుంటున్నాను ఇంకా రక్షణ పొందకుండా ఎవరైనా ఉంటే ఇక్కడ సహోదరు సహోదరు ఎవరైనా సరే యువతను ఖాళీకి వెళ్ళడానికి లేదు ఈ పండాలలో నుంచి మందిరాల నుంచి ఖాళీకి వెళ్ళడానికి లేదు ప్రభుత్వం మాట్లాడు ఒక మాట చెప్పవా ఒక మాట చెప్పవా ప్రభుని ఒక మాట అడగవా ప్రభుని ఒక మాట రెండు మాటలు ప్రభుని అయ్యా నా హృదయంలో రా తీరత్వంతో నేను చేసుకో అయ్యా నా ప్రతి పాపము నడుగు ఈ సమృద్ధి జీవము నాకు కావాలయ్యా ఈ సమృద్ధి జీవము నేను నా కుటుంబము అయ్యా అనుభవించాను నిజంగా ఈ సమృద్ధి జీవం మాలో లేదయ్యా నాలో లేదు నేను ఈ రోజు ఈ సమృద్ధి జీవం చూడాలనుకుంటున్నాను నా ప్రతి పాపం ఆటంకానికి తొలగిస్తాను సిద్ధంగా నీకు ఇష్టం లేని ఏది కూడా నా జీవితం తీసివేయడానికి సిద్ధంగా ఉంది నన్ను నీ బిడ్డగా నీకు ఒక ఇలాంటి మాట కానీ చెప్పకూడదు తప్పలేదు ప్రభు ఈరోజు మాట్లాడి ఇలాంటి ధైర్యం కలిగింది ఒకసారి నీ కుర్చీ చూపిస్తే నేను కోసం ప్రార్థన ఇంతవరకు ఇలాంటి ప్రార్థన చేయని వారిని ఎవరు ఉంటే నాకు ఎవరు రక్షణ పొందారు ఎవరు రక్షణ పొందలేదు నాకు తెలియదు నేను ప్రభు చూస్తున్నాడు ప్రభు నీతో మాట్లాడాలనుకోకు ప్రభు నీ జీవితం ఒక గొప్ప మార్పు చేయాలనుకుంటున్నాను ఎవరన్నా మీ గురించి చూస్తే నేను మీకోసం ప్రేమలో తండ్రి అమన్ దేవ మాకు సమయం పెట్టిన ప్రయాణాలు చూపులు తెలుస్తూ వాటిని నాకు బిడ్డని ప్రభా నీళ్ళు కట్టిన వాళ్ళ ఫలింపు చేయమని కాదు నీ ఉద్దేశం నెరవేర్చమని కోరుతుంది అయ్యా ఈ సమృద్ధి జీవితానికే కదా నువ్వు ప్రాణం పెట్టి ఆశీర్వదించాను ఆయన ఆ సమృద్ధి జీవుడు చూడటానికి నాకు ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి అలాంటి అవకాశం పొందాలని అయ్యా నువ్వు ఆశపడుతున్నాను చెప్పుకుంటున్నాను ఆయన జీవితం నాకు అయ్యా నా జీవితంలో కాదు పెట్టారు నా జీవితంలో నువ్వు తండ్రి ఈ ఐశ్వర్యము నీ రక్తము పశుద్ధ రక్తం పోషించుకుంటూ ఉన్నాను ఎవరెవరి జీవితంలో ఈ పశుద్ధ రక్తం వాళ్ళు మా జీవితం వాళ్ళు అందరూ బట్టి పొందాలి ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా నిర్లక్ష్యం ఇంకా ఆలోచన చేస్తుంటే అయ్యా వాళ్ళతో మాట్లాడారు మీ సహాయం తెలిసేమని కోరుకుంటాం మీకు ఈ వందనాలు స్థుతులు తెలుసు ఈ అవకాశం తెలుసుకున్నందుకు వందనాలు తెలుసు తెలుసుకోబెట్ట భవిష్యత్తు పెట్టుకుంటున్నాం